కీర్తన సంఖ్య మూడు వందల ఎనభై దైవము చేసిన సేత తప్పించరాదు కావలసిన పనులు కాక మానవు దైవము చేసిన సేత తప్పించరాదు కావలసిన పనులు కాక మానవు నివానికి బుద్ధులెన్ని నేరిపినా వంకర కొంకరే కాని వశముగాడు శంకుబూసదెచ్చి ఎంత సానబెట్టి తోమినాను సుంకించి ముత్యముతోటి సూటికి రాదు దైవము చేసిన సేత తప్పించరాదు కావలసిన పనులు కాక మానవు ఏలిమితో గురూపినెంత సింగారించినాను అలయికలే కాని అందము కాదు మలసి ఇత్తడి తెచ్చి మాడలుగా చేసితేను కల సహజమే కాని కనకముగాదు దైవము చేసిన సేత తప్పించరాదు కావలసిన పనులు కాకమానవు ఇరవుగా నిగ్గడికి నెంత పెండ్లి చేసినాను పొర పొచ్చమే కాని పొందగరాదు సరుగా శ్రీ వెంకటేశ్వరుదాసుడైతెగాని సరినేమిటా జ్ఞానము సమకొనరాదు దైవము చేసిన సేత తప్పించరాదు కావలసిన పనులు కాకమానవు